లఘు సిద్ధాంత కౌముది అధ్యయనంలో అందరికీ స్వాగతం ఈ నిన్న మనం సవర్ణ సంజ్ఞా విధాయక సూత్రం గురించి చదువుకున్నాం ఇవాళ ఆ సూత్రంలో మనం కొన్ని స్థానాలు ప్రయత్నాలు వీటి గురించి ప్రసంగం వశాత్తు అనుకున్నాం అందువల్ల ఇప్పుడు స్థానాలు ఏంటి ప్రయత్నాలు ఎన్ని ప్రకారాలు ఏ ఏ వర్ణాన్ని ఎక్కడి నుంచి ఉచ్చరించాలి ఆ విచారం ఇప్పుడు మనం చదువుకుంటున్నాం ఇవి సూత్రాలైతే కాదు పాణినీయ శిక్షలోనివి అని చెప్పి అంటారు శిక్ష అనేది వ్యాకరణం లాగానే ఒక శాస్త్రం వేదాంగము అది ఉచ్చారణ ప్రకారాలని వాటిని సూచిస్తుంది అని చెప్పి అంటారు అందులో నుంచి వర్ణోచ్చారణానికి సంబంధించిన విషయాల్ని ఇక్కడ కొన్ని వచనాలుగా చెప్తున్నారు మొట్టమొదటిది అకుహ విసర్జనీయానాం కంఠ అకుహ విసర్జనీయానాం కంఠ అక అత్ర ఇందులో ఆ కు హ విసర్జనీయానాం ఆ అంటే పద్దెనిమిది రకాల ఆకారం అంటే హ్రస్వ దీర్ఘ ప్లుతాలు వీటితో కలిసిన పద్దెనిమిది రకాల ఆకారము కు అంటే కవర్గ హ అంటే హకారం విసర్జనీయము అంటే విసర్గ వీటన్నింటికి ఉచ్చారణ స్థానం ఏది అంటే కంఠము తర్వాత ఇచు యషాణం తాలు యషాణం తాలు అంటే ఇక్కడ ఈ చూ య షా ఈకారము ఈ అంటే పద్దెనిమిది ప్రకారాలైన ఈకారము చు అంటే చవర్గ యా అంటే యకారము ష అంటే షకారము వీటన్నింటికి ఉచ్చారణ స్థానం ఏది అంటే తాలువు తాలువు అంటే ఏ భాగము అంటే మన పండ్లకి వెనక భాగం ఏదైతే కఠినమైన భాగం ఉందో మన నోట్లో పండ్ల వెనక కఠినమైన భాగం ఏదైతే ఉందో దాన్ని తాలువు అంటారు అక్కడి నుంచి మనం వీటిని ఉచ్చరించాలి తర్వాత వచ్చేసి రిట్ రషాణ మూర్ధ రి టు ర ష మూర్ధ అంటే రి రికారము ట టు అంటే టవర్గము ర అంటే రేఫ ష అంటే షకారం వీటన్నింటి ఉచ్చారణ స్థానం మూర్ధ మూర్ధ నుంచి వీటిని ఉచ్చరిస్తాం మూర్ధ అంటే మన నోటిలో కుహరంలాగా ఉంటుంది దాని మధ్య భాగం ఆ లోపల పండ్లకి బాగా వెనుక మధ్య భాగాన్ని మూర్ధ అని అంటారు అని వ్యాఖ్యానం చెప్తారు తర్వాత ఋతులసానాం దంతాహ లితులసానాం దంతాహ లి అంటే లికారము తు అంటే తవర్గ లా అంటే లకారం సా అంటే సకారం వీటికి ఉచ్చారణ స్థానం దంతాలు ఇక్కడ దంతాలు అంటే పై పళ్ళు కింద పళ్ళు రెండు పండ్లు అనే పండ్లు అనే మనం వ్యవహరిస్తాం కానీ ఇక్కడ పండ్లు అంటే ఈ పై పండ్ల వెనుక ఉన్న భాగం నుంచి దీన్ని ఇక్కడ దంతాహ అనే పదంతో వ్యవహరిస్తున్నారు కాబట్టి మనం ల్ గాని తా గాని థా గాని ద గాని ధా గాని వీటిని ఉచ్చరించేటప్పుడు పై పండ్ల వెనక భాగాన్ని వాడతాం అని ఈ వచనానికి అర్థం తర్వాత ఉపూపద్మానీయానాం ఓష్ఠౌ ఇక్కడ ఊ పూ ఉపద్మానీయ ఊ అంటే పద్దెనిమిది రకాలైన ఉకారం పూ అంటే పవర్గ పవర్గ అంటే పాప బాభమ్మ ఉపధ్మానీయ అంటే ఉపధ్మానీయము అనేది ఒక సంస్కృతంలోనే ఉంది మనకు అది తెలుగులో లేదు విసర్గ స్వరూపం ఏదైతే ఉందో దాన్ని సగం సగం చేస్తే అంటే సున్నాని సగం చేస్తే సగం సున్నా ఉంటుంది కదా ఆ సగం సున్నా పైన ఒకటి కింద ఒకటి ఇది యు అనే దాన్ని పై వైపు రాసి యు అనే దాన్ని మళ్ళీ కిందకు బోర్లించి రాస్తే ఎలా ఉంటుందో ఆ ఆకారం దాన్ని అది అర్ధ విసర్గ అర్ధ విసర్గ లాగా కనిపిస్తుంది ఇది పకారం ముందు కానీ ఫకారంగా ముందు కానీ ఉంటే దాన్ని ఉపధ్మానీయము అంటారు ఉపధ్మానీయము అంటే ఏంటి అంటే యు ఆకారాన్ని పైవైపు చూపిస్తూ రాసే యు ఒకటి దాని కింద యు అనే దాన్ని బోర్లించి రాయడం తెలుగు అంకెల్లో ఒకటి అంకె రాసేటప్పుడు ఎలా రాస్తాము కిందకి రాస్తాం అది అంటే పైన యు కింద బోర్లించిన యు ఈ రెండు పైన కింద రాస్తే ఆ ఆకారం గనక పకారం ముందు కానీ ఫకారం ముందు కానీ ఉంటే దాన్ని ఉపధ్మానీయం అంటారు ఉకారానికి పవర్గానికి ఉపధ్మానియానికి ఉచ్చారణ స్థానం ఓష్ఠములు అని చెప్తున్నారు తర్వాత న్య నాసికాచ న్య మ ణ ఈ ఐదు వర్ణాలకు ఉచ్చారణ స్థానం నాసికా చ నాసిక కూడా నాసిక అంటే ముక్కు వీటికి ఉచ్చారణ స్థానం ముక్కు కూడా అని చెప్తున్నారు కూడా అని ఎందుకు అంటే వీటికి అసలు ఇంకొక ఉచ్చారణ స్థానం ఉంది దాంతో పాటు ముక్కు కూడా వస్తుంది అని అంటే న్యా అనేది ఉంది ఈ న్యా అనేది చవర్గలో ఐదో అక్షరం కదా చవర్గ పంచమాక్షరం చవర్గకు ఉచ్చారణ స్థానం ఏమనుకున్నాము తాలువు కాబట్టి న్యాకు కూడా ఉచ్చారణ స్థానం తాలువు అవుతుంది తాలువుతో పాటు ముక్కు కూడా కలిపి దీన్ని ఉచ్చరించాలి అంటే రెండు అలాగే మా మా అనేది పవర్గ పంచమాక్షరం పవర్గ ఐదో అక్షరం పవర్గకు ఉచ్చారణ స్థానం వచ్చేసి ఓష్ఠౌ అన్నాము అంటే పెదవులు దానితో పాటు ముక్కు అంటే ఓష్ఠములు ముక్కు ఈ రెండు కలిపి ఉచ్చరించడం మకారోచ్చారణం ఉంగ ఉంగ అనేది కవర్గలోని ఐదో అక్షరం కఖ గంగ ఇది ఐదో అక్షరం దానికి కవర్గకు ఉన్న ఉచ్చారణ స్థానం ఏంటి కంఠము కంఠము ఇప్పుడు మళ్ళీ నాసికాచ అన్నారు కాబట్టి ముక్కు కూడా అంటే కంఠము ముక్కు రెండు కలిపి ఉచ్చరిస్తే ఉంగా అనేది వస్తుంది అలాగే ణ ణ అనేది టవర్గలో ఉంది టవర్గలో ఉంది కాబట్టి టకారానికి ఉచ్చారణ స్థానం మూర్ధ అందుకని టకారానికి ఉచ్చారణ స్థానమైన మూర్ధ అలాగే నాసికాచ అంటే ముక్కు కూడా ఈ రెండు కలిపి ఉచ్చరిస్తే దాన్ని ణ నకారం యొక్క ఉచ్చారణ స్థానం మూర్ధ ముక్కు రెండు కలిపి ఉచ్చరించడం అలాగే న నా అనేది తవర్గలోని ఐదో అక్షరం తథ దద్ధ నా కాబట్టి తవర్గకి ఏ ఉచ్చారణ స్థానం ఉందో అది అలాగే ముక్కు తవర్గకున్న ఉచ్చారణ స్థానం దంతాలు దానితో పాటు ముక్కు రెండు కలిపితే నకారోచ్చారణ స్థానం అవుతుంది అలా ఈ వర్గ పంచమాక్షరాలు వర్గ పంచమాక్షరాలు అంటే క కవర్గ కవర్గకు సంబంధించిన ఐదో అక్షరం చవర్గకు సంబంధించిన ఐదో అక్షరం టవర్గకు సంబంధించిన ఐదో అక్షరం తకార తవర్గలోని ఐదో అక్షరం పవర్గలోని ఐదో అక్షరం వీటన్నింటికి ఆయా స్థానాలతో పాటు ముక్కును కూడా కలిపి ఉచ్చరించాలి అని తర్వాత ఏదైతోహ కంఠతాలు ఏత్ ఐత్ ఏత్ అంటే ఏకారము ఐత్ అంటే ఐకారం ఈ రెండింటికి ఉచ్చారణ స్థానం ఏది అంటే కంఠ తాలు కంఠము తాలువు ఈ రెండింటిని కలిపి ఉచ్చరించాలి ఏకారాన్ని ఉచ్చరించాలి అంటే ఐకారానికి కూడా కంఠము తాలువు ఈ రెండింటిని కలిపి ఉచ్చరించాలి అలాగే ఓదౌతోహ కంఠోష్టం తర్వాతది ఓదౌతోహో కంఠోష్టం ఓత్ అవుత్ ఓత్ అంటే ఓకారము అవుత్ అంటే అవకారం ఈ రెండింటికి ఉచ్చారణ స్థానం కంఠోష్టం ఓకారాన్ని కంఠము ఓష్టము అలాగే ఔకారాన్ని కూడా కంఠము ఓష్టము ఈ రెండింటిని ఉపయోగించి ఉచ్చరించాలి అని చెప్తున్నారు తర్వాతది వకారస్య దంతోష్టం వకారానికి ఉచ్చారణ స్థానం దంతోష్టము అంటే వా అనే దాన్ని ఉచ్చరించేటప్పుడు దంతాలు ఓష్టము ఈ రెండింటిని కలిపి ఉచ్చరించాలి అప్పుడు వకార ఉచ్చారణ సరిగ్గా వస్తుంది తర్వాత జిహ్వామూలియస్య జిహ్వామూలం జిహ్వామూలము అంటే ఇంతకుముందు మనం ఉపధ్వానీయ ప్రసంగంలో చెప్పుకున్నాం కదా విసర్గని అదే యు పైకి అలాగే యూని కింద వైపు తిప్పుతూ రాసింది దాన్ని ఉపధ్మానీయం అనుకున్నాం అది ఒకవేళ పా ముందు ఫా ముందు గనక ఉంటే అది ఉపధ్వానీయం అదే ఆకారం కా ముందు కానీ ఖా ముందు కానీ ఉంటే దాన్ని మనం జిహ్వామూలీయము అని పిలుస్తాం ఆ జిహ్వామూలీయానికి ఉచ్చారణ స్థానం జిహ్వామూలం అంటే నాలిక యొక్క మొదలు భాగము అని నాసిక అనుస్వారస్య అనుస్వారస్య నాసిక అనుస్వారము అంటే బిందువు ఆ బిందువు యొక్క ఉచ్చారణ స్థానం నాసిక నాసిక అంటే ముక్కు అనుస్వారం యొక్క ఉచ్చారణ స్థానం ముక్కు అని దీనికి అర్థం ఇది స్థానాని అని స్థానాల గురించి వివరణ చెప్తున్నారు